ఓరి నాయన ఎంత్యాలైపోనది అయ్యో నామతి మండ ఎలా అయిపోనాది అయ్యో నామతి మండ ఎలా అయిపోనాది అయ్యో నామతి మండ ఎలా అయిపోనాది అయ్యో నామతి మండ పురిసేని కొయ్యాలి ఓబులు పొప్పియాలి పురిసేని కొయ్యాలి ఓబులు పొప్పియాలి కోతకెళ్ళిపోవాలి కొడవలేది కొడవలేది కోతకెళ్ళిపోవాలి కొడవలేది మోపులేవి మోపులేవి మోపు మోపులేవి మోపులేవి కొండలకి కంటినేసి బండి నేను పుయ్యాలి అయ్యో నామకి మండ ఎనయ్యపోనాది అయ్యో నామకి మండ ఎనయ్యపోనాది అయ్యో నామకి మండ ఏమై మామయ్య ఎర్రెత్తి పోకయ్యా ఏమై మామయ్య ఎర్రెత్తి పోకయ్యా కట్టు కుమ్ముకోని సిర్రెత్తి పోకయ్యా కుమ్ముకోని సిర్రెత్తి ఉట్టు మీద పెట్టాను గంజేసి ఉట్టు దాసించాను ఒంటి గర్ర పట్టుకో తల బాగా చుట్టుకో ఒంటి గర్ర పట్టుకో బాగా చుట్టుకో మీ పోదాము పొలం పని చేద్దాము ఏమై మామయ్యా ఏమై మామయ్యా ఏమై మామయ్యా